ఈరోజు మనం ఎనిమిదో అధ్యాయం మొదలు పెడదాము ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మయోగము అని పేరు అక్షర బ్రహ్మ అంటే ఇంకా మీరు మాట్లాడుకుని వస్తారు కూర్చోండి ఇంకా మీరు దగ్గరికి వస్తే బాగుంటుంది మీరు దూరంగానే ఉండిపోయారు ఇలా వచ్చేయండి నేల మీద కూర్చోండి ఏముందండి నేల మీద కూర్చోండి దగ్గరికి రండి కూర్చోండి అమ్మా అక్షర బ్రహ్మయోగము యోగము అంటే అధ్యాయానికి యోగము అని పేరు అలా తీసుకోవచ్చు ఈ అధ్యాయంలో విషయ వస్తువు సబ్జెక్ట్ మ్యాటర్ ఏమంటే అక్షర బ్రహ్మ అక్షర బ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార బ్రహ్మ అని అర్థం ఇప్పుడు పర పరమేశ్ పరమాత్మ పరమాత్మ సత్యవస్తువు ఈ సృష్టి మొత్తంలో ఒకే ఒక సత్యవస్తువు కలదు ఇన్ని సత్యవస్తువులు లేవు ఒకే ఒక సత్యవస్తువు కలదు ఆ సత్యవస్తువే వ్యక్తి సందర్భంలో అధ్యాత్మంగా జగత్తు సందర్భంలో అధిభూతంగా అధిదైవంగా కూడా మనం ఆరాధించే దేవత లేక దేవతల రూపంగా ఒకే సత్యవస్తువు భాషిస్తూ ఉంటుంది ఆ సత్యవస్తువు అంటే the reality the supreme reality ఆ సత్యవస్తువు అది దానికి గుణములు ఏమీ ఉండవు ఎందుకంటే గుణము అంటే ఏమిటో తెలిసిన ఒకదానిని మరి ఒకదాని నుండి విడదీసి చూపించేది దానికి గుణము అని పేరు ఇప్పుడు బ్లూ లిలీ అన్నారనుకోండి అంటే బ్లూ లిలీ అంటే నీలవర్ణము గల పద్మము అంటే మిగిలిన పద్మముల కంటే దీన్ని విడదీసి చూపించటం కోసం బ్లూ అనే గుణాన్ని అనే విశేషణాన్ని చెప్తారు ఉన్నది ఒకే ఒక తత్వం అనుకోండి దానికి ఇంకా విశేషణాలు ఉండవు ఉదాహరణకి ఆకాశం ఉందనుకోండి ఆకాశానికి విశేషణాలు ఉండవు ఎందుకంటే రెండో ఆకాశం ఉంటేగా ఉన్నదే ఒక ఆకాశము అయినప్పుడు ఇంకా దానికి విశేషణం ఎందుకు రెండు ఆకాశాలు ఉంటే విశేషణం ఉండాలి ఒకటే ఆకాశం ఉన్నప్పుడు విశేషణం ఉండదు కాబట్టి సో కాబట్టి సత్యవస్తువు ఒక్కటియే కనుక దానికి గుణాలేమీ ఉండవు నిర్గుణము గుణము మీరు పెట్టారు అంటే మీరు భేదాన్ని పట్టుకొచ్చినట్టు అర్థం ఏమండి అయితే నిర్గుణమైన ఆ పరమాత్మ సగుణంగా ప్రకటమవుతాడు ఎందుకంటే పరమాత్మయే జగద్రూపంగా ప్రకటమయ్యాడు జగత్తుకు అధిష్టానముగా పరమాత్మయే ఉన్నాడు అని మీరు చెప్పినప్పుడు అలా మీరు ఎప్పుడైతే ఒక వర్ణన ఇచ్చారో ఆ పరమాత్మ ఇప్పటికే సగుణమైపోయింది జగదధిష్టానము జగత్కారణము అనే గుణం వచ్చేసింది చూడండి అది సగుణము కాబట్టి వస్తుత నిర్గుణమే అయినా మన సందర్భాన్ని బట్టి ఈ సృష్టి సందర్భాన్ని బట్టి ఈ మాయామయమైన సృష్టిని వివరించడం కోసము మనం ఈశ్వరుని ఎందు జగత్కారణత్వము అనే ధర్మాన్ని అధ్యారోపణ చేస్తాము చేసి ఈశ్వరుడు సగుణము అని అంటాం నా వాయిస్ నేను I have to safeguard my voice కదా మైక్ లేనప్పుడు నేను ఐ కెనాట్ షౌట్ అంచేత నేను అంతా శాంతంగా ఉన్నప్పుడే మాట్లాడతాను మీరు you have to bear with me okay so ఈశ్వరుడు నిర్గుణుడయ్యి ఆ జగత్తుని ఆ జగత్తునకు అధిష్టానము అని వర్ణించే సందర్భంలో సగుణంగా స్వీకరించబడతాడు ఏమంటే అదే అంటే ఏమిటి నిర్గుణ ఈశ్వరుణ్ణి మనం సగుణంగా భావన చేసుకోవడానికి అవకాశం ఉన్నది వస్తుత నిర్గుణుడై ఉండి సగుణంగా మనం భావన చేయవచ్చు తర్వాత ఈ సగుణ ఈశ్వరుడు సగుణుడు నిరాకారంగా ఉండొచ్చు సగుణ ఈశ్వరుడికి ఆకారం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు లేదా ఆకారం కూడా ఉండొచ్చు సాకారము కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ అద్వితీయము సగుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మ ఆకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రతి ప్రతి ప్రాణిలో ఉండే ప్రతి ప్రాణి ఎందు ఉండే జీవశక్తి అన్నాం అనుకోండి ప్రాణశక్తి లైఫ్స్ ఎనర్జీ అన్నారనుకోండి అది సాకారమా నిరాకారమా నిరాకారం ఆకారమే ఉంటుంది కానీ సగుణం కాబట్టి సగుణంగా ఉండి నిరాకారంగా ఉండొచ్చు లేదా సగుణంగా ఉండి సాకారముగా ఉండవచ్చు శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేకపోతే శివుడు పార్వతి ఈ రకంగా ఇన్ని రూపాలుగా కూడా మనం ఈశ్వరుణ్ణి ఆరాధించవచ్చు ఎందుకంటే తత్వం నిరాకారమైనప్పుడు అన్ని ఆకారాలని అది సపోర్ట్ చేయగలుగుతుంది బంగారానికి ఆకారం ఏమి ఏదీ లేదు దాంతో ఏ ఆకారంగానైనా దాన్ని మనం మలుచుకోగలుగుతాము నీరు యొక్క షేప్ ఏమిటి ఏ షేపు లేదు therefore you can water can acquire any shape depending upon the the vessel కాబట్టి పరమాత్మ సగుణ నిరాకారము అయిన సందర్భంలో మీకు ఏ ఆకారాన్నైనా ఆ పరమాత్మ స్వీకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి పరిస్థితులు ఎన్నో వచ్చాయి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఒక పర్టికులర్ సందర్భంలో జగత్తునకు కారణము అని చెప్పే సందర్భంలో సగుణ బట్ స్టిల్ నిరాకార అండ్ ఫైనల్లీ సగుణ సాకార ఇన్ని పరిస్థితులు ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో మటుకు అక్షర పరబ్రహ్మయోగము ఇక్కడ కేవలము నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మాత్రమే చెప్పబడును ఇది ఈ అధ్యాయం యొక్క సంగతి సంగతి అంటే దాని సందర్భము అని అర్థం ఒకసారి శ్లోకం అందాము మీకు కనపడకపోయినా పర్వాలేదు నాకు కనపడితే మీరు వింటూ ఉండండి నేను నాకు కనపడుతుంది నేను మేనేజ్ చేస్తాను అర్జున ఉచ కిం కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే ఒక్క శ్లోకంలో ఇన్ని కిమ్ములు మీకు చాలా తరచుగా కనపడతాయి చాలా కిమ్ములు ఎన్ని ఉన్నాయి నాలుగో ఐదో ఉన్నాయి ఇంకా అయిపోలేదు ఇంకో శ్లోకంలో ఇంకో కొన్ని ఉన్నాయి అంటే అనేక ప్రశ్నలు వేశాడు ఒకప్పుడు ఏమవుతుందంటే మీరు మాట వరుసగా ఏదో పది నిమిషాలు చెప్పారనుకోండి ఎవరైనా క్వశ్చన్స్ అడగండి అంటే ఎవళ్ళు మాట్లాడరు అలా కూర్చుని ఉంటారు ఏం ఒకప్పుడు ఏమవుతుంది రివర్స్ అవుతుంది ఏదైనా ప్రశ్నలు అడగండి అంటే అయ్యా ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అని ఇరవై క్వశ్చన్లు అడుగుతారు ఒక్కసారి అలాంటి పరిస్థితి ఇది అర్జునుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో చూడండి సో ఆ బ్రహ్మ ఏమి అని అడుగుతున్నాడు ఈ సందర్భంలో మీకు ఆ భగవద్గీత యొక్క ఒక విశిష్టత గురించి మీకు మనవి చేస్తా మామూలుగా భగవద్గీత ఉపనిషత్ సారము వేదాంత శాస్త్రంలో ఒక ప్రధానమైన గ్రంథము అని మీకు తెలుసు కదా సో వేదాంతము అంటే generally before Gita Vedanta was all అరణ్యోపదేశ it is initiated or taught in the forest that's why you see all Upanishads they are part and parcel of the Aranyakas అరణ్యే అధీయత whatever is studied in aranya it is called Aranyaka aranya is forest literal meaning of the word aranya is forest so Aranyaka ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్ ప్రధానమైన very important Upanishad and then we have Taittiriyopanishad which is also a part of the Taittiriya Aranyaka it is we call it Taittiriyopanishad but it is indeed Taittiriya Aranyaka Upanishad in the Aranyaka the Upanishad is the seven eight and ninth chapters like that every Upanishad is a part of the Aranyaka of course except Ishavasyopanishad therefore predominantly the, the teaching of uh, vedanta was in the forest whereas gita has initiated a revolution Sri Krishna has brought a revolution into the teaching of Vedanta by making uh, the battlefield as the scene of initiation. So గీతని బ్యాటిల్ ఫీల్డ్లో ఇనిషియేట్ చేశాడు దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అది ఒక రెవల్యూషన్ అయితే what is the difference between aranya and battle field aranya is rana rana is battle ranya means the place which is suitable for a battle నా ranya is aranya which is not a place for battle in aranya there is no battle because there you find only these sages and saints who have repaired to the forest to live a, a secluded life. and therefore uh, they are free from ragadvesha, attachment and aversion. And hence there is no occasion for any battle. The battle originates from intense attachment and aversion. Within the absence of ragadvesha, there is no occasion for battle. So such a place is called Aranya. Not that just a few trees are there, therefore we call it Aranya. Trees is uh, secondary. The primary thing is there people, very few people are there and they are free from ragadvesha, aranya. Even a Ayodhya is like that. Yuddha is not there. Na yuddha. Yodhya means yodhum yogyam. Na yodhya ayodhya. So, therefore, uh, the entire teaching was in aranya. That was the original system. But Sri Krishna created a revolution by making the initiation exactly the opposite in the battlefield, Rana. Okay? Then another revolution was the Vedanta was studied by the brahmacharis and the monks. Whereas Shri Krishna has brought in another revolution. The revolution is it is a, an initiation by a family person to another family person, both involved in the thick and thin of the family affairs and also the society, social affairs, and the affairs of the state. So, such, such was the revolution uh, that Sri Krishna has brought in in the teaching of Vedanta. This is one thing you have to know. Just I am giving a brief introduction about Gita because today we are starting another chapter. Are you following English? Okay. So, then there is another revolution which was brought in by Sri Krishna. You see, uh, the word dharma, dharma is the righteous, righteousness or the righteous conduct. This dharma has a, particular connotation before Sri Krishna. The connotation is, uh, suppose you look at the Vedic uh, scriptures, so the connotation of dharma is there is a yajna shala, a pandal or a place where the rituals are conducted. And there the Ritviks etc. perform homas and other rituals. That is what called dharma. Or you may travel to a place like Kashi or uh, Gaya or some such pilgrimage place and then uh, take a bath in the river, sacred bath, that is dharma. Or you give some charity, that is dharma. Or even in your home, you skip food in the name of God, called upavasam, and do some recitation, this and that. That is called dharma. Therefore, dharma was always a ritual. In the context of uh, Vedic scriptures before Gita, dharma means ritual. Whereas uh, Sri Krishna, you see, people do not understand Sri Krishna. People know only one thing Sri Krishna means dance and drama. He is not a dance drama guy. Sri Krishna is the Jagat Guru. Krishnam Vande Jagat Guru. This dance drama distracts the whole thing. So, uh, so Sri Krishna is the Jagat Guru. So what he did, he brought such a terrific, marvelous revolution in the field of dharma also. So dharma, which was restricted to yajna shala, the ritual place, or a tirtha kshetra like Kashi, or the puja room in your home. So that is how dharma is restricted uh, to a place and also restricted in time Ritual you don't perform in any time you like. You do it either in the morning and evening or some such fixed places. Uh, timings are there. And on Ekadashi you do upavasam, not on a daily basis. So like this, the dharma which is very much restricted to a place, a time, etc. And also a particular ritual is called dharma. Every action is not dharma. Only that particular action is dharma. So this kind of a restriction was imposed upon dharma by the scriptures. That was how dharma was understood before the arrival of Sri Krishna on the scene. Whereas Sri Krishna brought in such a marvelous revolution in the vision of dharma that he introduced the vision of karma yoga. Every action performed in a particular way becomes an offering to Ishvara and it becomes a means of, a means of reaching God. So that communion with God can be accomplished by means of every action. Mahatma Gandhiji used to say, a Purohit is doing a worship of the god in the temple, within the temple. At the same time, outside the compound wall, on the footpath, the municipal worker is cleaning the footpath on the road with a broomstick. Both are doing the same kind of dharma if they have the correct attitude. So the Purohit, if he has the attitude that whatever actions I am performing, it is a worship offered unto God, then he is performing the greatest dharma called Karma Yoga. Similarly, this municipal employee, if he understands that by his action he is serving the society at large, and the society is indeed a manifest form of Ishvara, so Janata Janardhan. So, if he understands it like that, his simple action of cleaning the footpath with the broomstick becomes an offering to God, it becomes a yajna. And hence, that is the greatest dharma. This is how Mahatma Gandhi used to uh, describe it. So, this kind of a revolutionary approach to dharma, to the idea of dharma, is brought uh, in into people's lives by Sri Krishna. That is the marvel of his teaching. He has revolutionized the teaching of Vedanta as well as that of Dharma. The entire scriptural literature was just revolutionized by Sri Krishna. That is the glory of his teaching. Then, uh, one more uh, thing you should, uh, you should pay attention. Before the time of Sri Krishna, there was yoga by Sankhya, by Kapila Maharshi, yoga by Patanjali Maharshi. Then there was Vyakarana by Panini. He was also earlier to Sri Krishna. It looks like that. Some chronologically, I may not be very very rigorous. But uh, all these theories, devotion, bhakti, karma, Vedic karma kanda is always there. Then jnanam, the, the knowledge of the self, etc., these are there. So all these ideas, karma, bhakti, jnana, yoga, all these things were there in the society. There were, there were great saints and savants championing all these means of reaching God. So, but then uh, these uh, great saints, uh, they were always fighting among themselves. So, Kapila Maharshi says Sankhya is the true thing. Then Patanjali says yoga is the only way to reach God. Then uh, the karma people like Kumarila Bhatta, Jaimini Maharshi, Shabaraswami, these are all the great uh, champions of the science of karma, ritualism. So these people, they used to say karmana mokshaha. And then we have jnana badarayana maharshi Vedav, also called vedavyasa so etc they were championing the cause of jnana atma jnana is the means of gaining moksha but then uh, they were uh, fighting with each other they did not see eye to eye they, they were uh, virtually bickering among themselves everybody is saying the truth is with me like that then shri krishna came on the scene, on the scene of philosophy and the dharma. He came, he arrived. And then uh, what he did, you know, he has synthesized all these things. In Gita, you do not find any contradiction between all these disciplines. The, the disciplines are marvelously synthesized. Very kind of you. ఇంక తెలుగులో చెప్పేస్తాను వారు ఉన్నారని ఇంగ్లీష్లో చెప్పాను ఇంతవరకు ఇంగ్లీష్ ఏమైనా అర్థమవుతోందండి మీకు అర్థం కాని వాళ్ళు చేయొత్తండి ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకళ్ళిద్దరు మీరు వెనకాల కూర్చున్నారు తెలుగు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే అంతదాకా మీకు రాదు కాబట్టి యు ఆర్ వెరీ సేఫ్ మీకు ఇంగ్లీషు అర్థం కాదు తెలుగు అర్థం కాదు ఇంగ్లీష్ అర్థమైనా కూడా తెలుగు మరి తెలుగు చెప్పమన్నారు ఇంగ్లీష్ చెప్పమన్నారు కొంచెం ఇంకా ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ చెప్పాలని చెప్పాను ఇంకా చాలు కూర్చోండి చాలు నాకు చాలు therefore the teaching of Gita by Srikrishna was such a marvellous it is so all these uh, yoga, karma, bhakti, and jnana are marvelously synthesized. They can all be uh, made use of. There is a karma, as long as we live, we have to perform action. And this karma can be converted into a yoga, a means of communion with God. Then bhakti, very important emotional state of the mind, that is very essential. We are all emotional people. We are given to emotions. So, this emotional management and also not just emotional management. The field of emotions has to be given a direction towards the communion of, with God. That is bhakti yoga. Then, of course, jnana is the supreme. That is the uh, teaching of Sri Krishna. Nahi jnanena sadrusham pavitramiha vidyate. The, the one which is equal to jnana, that purifies the human being. There is nothing equal to jnana. So that is there. Then uh, yoga pranayama, etc. Yoga, he teaches yoga also. Therefore, it is the glory of Sri Krishna that he synthesized all these disciplines which were not fundamentally against each other, but uh, which were somehow in the society they were looked upon as contradictory to each other. So he is the his is the uh, he is like the pole star in the firmament of philosophy that he brought in a marvelous synthesis of all these disciplines. And therefore, Gita is uh, something very special. That's why we have the teaching Gita Sugita Kartavya Kimanyai Shastra Vistaraihi. You cannot uh, study all these Shastras which are endless. Why do you worry about all that? You study Gita well. Gita Sugita Kartavya. This is some introduction about Gita. which I gave in English because there are a few people who could not follow any Telugu. So I fall back to I come back to Telugu and so మనం తెలుగులో చెప్పుకుందాము అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకటి రెండు వాక్యాలు ఇంగ్లీష్లో అప్పుడప్పుడు అంటూ ఉంటాను మీరు కొంచెం ఓపిక పట్టండి సో ఈ విధంగా ఆ భగవద్గీత చాలా అద్భుతమైనటువంటి గ్రంథము మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన ఎందు పుష్కలంగా ఉండబట్టి మనం ఏడో అధ్యాయం సక్రమంగా పూర్తి చేసుకోగలిగాం ఈ స్థానము చాలా పవిత్రమైన స్థానము ఇక్కడ మనం ఎంతో సుఖంగా ఏడో అధ్యాయం పూర్తి చేసుకోగలిగాం కరెంటు లేకున్నా కూడా మన పాఠం ఎంత నిరాఘాటంగా సాగిపోతుందో చూడండి సిక్స్ అంటే సిక్స్ తుఫాన్ వచ్చినా సరే మన పాఠం సిక్స్ అంటే సిక్స్కి స్టార్ట్ అయిపోయి అంటే దాని వెనకాల ఒక ఈశ్వరీయ శక్తి ఉండి మనల్ని నడిపిస్తోందనమాట కాబట్టి ఆ మహాత్ముల యొక్క సంకల్ప బలం చేత ఇలాంటివన్నీ తట సంభవం అవుతూ ఉంటాయి సో ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఆ బ్రహ్మ కింతద్ బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంటే అక్షర పరబ్రహ్మయే అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మకి సంబంధించిన విచారమే ఈ అధ్యాయంలో చేస్తాము కిం అధ్యాత్మం అయితే ఈ బ్రహ్మ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఈ దేహేంద్రియ మన సంఘాతంలో ప్రకటమవుతూ ఆత్మరూపంగా మనకి లభ్యమవుతూ ఉన్నాడు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మ అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో కూర్చుని ఉంటాడు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదండి బ్రహ్మదేవుడు కాదు ఆ మాత అది తెలుసు కదా మీకు బ్రహ్మ అంటే ఆ పరమ సత్యానికి బ్రహ్మ అనే పేరు అయితే ఆ బ్రహ్మ అనే పదాన్ని కొంచెం మీకు నేను వివరిస్తా చూడండి సంస్కృత పదం అది మీకు తెలుసా మాట నిరతిశయం బృహత్ అది దానికి అర్థం బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్ బృహత్ అంటే పెద్ద ఎంత పెద్ద మీరు ఏది పెద్ద అన్నా దానికంటే ఇంకో పెద్ద కనపడుతూ ఉంటుంది పెద్ద దోమ అన్నారనుకోండి పెద్ద దోమ బొద్దింక కంటే చిన్నదిగా ఉంటుందా పెద్దదిగా ఉంటుందా చిన్నదిగా ఉంటుంది ఏమండి కాబట్టి పెద్ద అలాగే పెద్ద బ్యాక్టీరియా అన్నారనుకోండి పెద్ద బ్యాక్టీరియా ఎంత ఉంటుంది ఏగంత ఉంటుందా ఉండదు చాలా చిన్నదిగా ఉంటుంది మీరు మైక్రోస్కోప్ కింద చూస్తే కానీ కనపడదు బ్యాక్టీరియా పెద్ద బ్యాక్టీరియా కాబట్టి పెద్ద అన్నదానికి అది సాపేక్షమైన పదం it's a relative word so big means what what is big big mountain big mountain is the smaller than smallest of the planets right <laughs> కాబట్టి సో బిగ్ మౌంటైన్ అలాగే big planet that is the Jupiter but then it is so small before the sun in before the size of the sun Jupiter is like a small dust particle nothing So, like that, whenever you say big, there is always something bigger. Whereas, niratishayam bruhat means the vision of sat, whether it is small or big, it is the sat high, ease. Small thing also ease, big thing also ease. A blade of grass at your feet, ease the solar orb a few billion miles away before you is. You may think that the blade of grass, existence of the blade of grass is insignificant, whereas the existence called the sun is significant. But in Ishvara's vision, every existence is equally significant. And all existence is included all existence is included in that being which is the ultimate that is called Brahma then పెద్దది అంటే దేశమై దేశం గురించి మనం అనుకున్నాం ఇప్పుడు కాలము అనేది ఒకటి ఉంది వయస్సులో పెద్ద ఇప్పుడు పదేళ్ల కుర్రాడు అనుకున్న అప్పుడే పెద్దవాడు అయ్యాడు అంటారు అంటే మరి ఇరవై ఏళ్ళ వాడికంటే చిన్న డెబ్భై ఏళ్ళ వాడికంటే మరీ చిన్న డెబ్భై ఏళ్ళ ఆయన కూడా తొంభై ఏళ్ళ ఆయన ముందు ఒక ఆయన ఒక ఎనభై ఏళ్ళ ఆయన నాతో మాట్లాడుతున్నారు ఏమండి ఇంతట్లోకే ఇలాగ నేను నీరసపడిపోవాల్సిన అవసరమే ఉందండి ఎనభై ఏళ్ళు వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన చూడండి ఎనభై ఐదేళ్ళు నాకంటే చిలకలా ఉన్నాడు నేనేమో చాలా నీరసపడిపోయాను అని ఆయన కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఎనభై ఐదేళ్ల వాడిని చూసుకుని తాను అంత దృఢంగా ఉండాలని ఆకాంక్షించటం మానవ స్వభావం అది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎనభై ఐదేళ్ళ వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళని చూసుకుని అమెరికాలో తొంభై ఏళ్ళ ఆయన ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ అన్నారు స్టెంట్ వేస్తే మీరు హండ్రెడ్ ఇయర్స్ జీవించవచ్చు ఆ నైంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకో ఐదేళ్ళు జీవించవచ్చు స్టెంట్ వేయకపోతే వన్ ఆర్ టూ ఇయర్స్ జీవించడం తగ్గుతుంది కానీ స్టెంట్కి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు మీరు చేయమంటారా వద్దంటారా అంటే చేయండి అని చెప్పాడు because the people want to to very common it is so ninety five years is it a big age may not be anyway so ఈ విధంగా ఆ ఏజ్ బట్ దెన్ మన స్టోన్స్ ఉన్నాయనుకోండి రోడ్డు పక్క స్టోన్స్ పడి ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా what could be the age of that stone millions of years ఉంటుంది ఆ స్టోన్ యొక్క ఏజ్ మిలియన్స్ ఆ stone thank God it is not telling any stories but if it starts telling stories then our history is nothing in its memory our history occupies a small area because it was there for millions of years so ఈ విధంగా కాలంలో భూమి యొక్క వయస్సు ఎంత కాస్మాలజిస్టులను ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఎలా మాట్లాడతారంటే సూర్యుడి నుంచి భూమి ఎప్పుడు పుట్టింది అని లెక్కలు వేస్తూ ఉంటాను మనమేమో నేను ఎప్పుడు పుట్టాను వాడు ఎప్పుడు పుట్టాడు అని బర్త్డే సర్టిఫికెట్లు వేసుకుని మనం కాలక్షేపం చేస్తాం దరేజ్ ఈ కాస్మాలజిస్టులు సూర్యుడి నుంచి భూమి ఎప్పుడు పుట్టింది భూమి నుంచి చంద్రుడు ఎప్పుడు పుట్టాడు భూమి నుంచి పుట్టాడు చంద్రుడు కుజుడు కూడా భూమి నుంచే పుట్టాడు కు అంటే పృథివీ దాని నుంచి పుట్టాడు కాబట్టి కుజుడు కూడా భూమి నుంచే పుట్టాడు ఎప్పుడు పుట్టాడు భూమి పుట్టాక పుట్టాడా ముందు పుట్టాడా ఇలా వేస్తారు వాళ్ళ లెక్కలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఈ గెలాక్సీలు ఎప్పుడు పుట్టాయి అని ఈ విధమైన లెక్కల్లో ఈ కాలమునకు కాలము యొక్క ప్రవాహంలో అన్నీ అంతర్గతమైపోతాయి కానీ ఆ పరబ్రహ్మ ఆ సత్య వస్తువు కాలమునకు అతీతమైనది దేశమునకు అతీతమైనది సర్వ సకల బ్రహ్మాండములు కూడా ఆ నుండే అధ్యారోపము చేయబడుతూ ఉంటాయి ఎలా అయితే సినిమా తెర మీద మీరు మొత్తం సినిమానంతని కూడా ఒకే సినిమా తెర మీద అధ్యారోపణ చేస్తారు అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడు అనే అధిష్టానము నుండే అధ్యారోపణ చేయబడుతూ ఉంటుంది అటువంటి దేశాతీత కాలాతీతమైన ఏ పరమతత్వము గలదో ఏదైతే సకల జగత్తు యొక్క దృశ్య జగత్తు యొక్క ప్రకట రూపానికి అధిష్టానమై ఉన్నదో అటువంటి అధిష్టానమును బ్రహ్మ అని అంటారు ఆ బ్రహ్మ గురించి వీడు అడుగు ఈ అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు కిం బ్రహ్మ అయితే కిం అధ్యాత్మం అయితే బ్రహ్మ గురించి ఇంత చెప్పి మనం ఇంకా ఏమంటాము ఈ బ్రహ్మ ఇప్పుడు ఎక్కడున్నట్టు అరే అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు సరే మరి మాకు అలాగా మాకు అనుభవంలోకి రావడం అలాగా అంతటా ఉన్నాడంటే ఇప్పుడు ఒక ఆయన ఆకాశం కోసం వెతుకుతున్నాడు ఏమంటే ఏమిటి వెతికిస్తున్నారంటే నాకు ఆకాశం కావాలి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ ఆకాశం కోసం వెతకడానికి బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలా రైలు ఎక్కి వెళ్ళాలా అంటే అవసరమైతే మరి వెళ్ళాలి ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన ఈ పొగ నాకు ఎక్కువైపోయిందండి ఒకటి చాలండి ఎందుకంటే ఇదంతా పీలుస్తున్నాను అదే పర్వాలేదు అంతే చాలు ఈ దీపం చాలు ఆకాశం ఆకాశం కోసం వెతికేసుకుంటున్నాడు ఆయన అప్పుడు ఓ మహాత్ముడు ఏం చెప్పాడంటే నీకు నేను ఆకాశం చూపిస్తాలరా ఆకాశం అంటే ఏమిటి అవకాశ ప్రదాతృ ఆకాశం అవకాశమునిచ్చేది ఆకాశం ఆయన చేతిలో పెడత ఒకటి ఉంది ఓ కుండ ఉంది ఈ కుండలో నువ్వు చేయి పెట్టు అన్నారు ఈయన చేయి పెట్టాడు చేయి అర్థం ఏమిటి అక్కడ అవకాశం ఉంది కదా అగో అదే ఆకాశం అయ్యా అని చెప్పాడు అలాగే పరబ్రహ్మ సర్వవ్యాపకం అన్నారు కదా ఈ పరబ్రహ్మ ఎక్కడుంది మా ఇంటి ముందు ఉందా ఉంది మా ఇంట్లో ఉందా ఉంది నా దేహంలో ఉందా ఉంది ఆత్మ అంటే దేహం దేహము ఇంద్రియములు మనస్సు కూడా ఆత్మని శబ్దానికి చాలా అర్థాలు ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తే ఆత్మ అంటే పరబ్రహ్మ అవుతుంది కాబట్టి అధ్యాత్మం అన్న సందర్భంలో ఆత్మని దేహే దేహేంద్రియ మనస్సు ఆ అధ్యాత్మమునందు ఆ పరబ్రహ్మ ఉన్నది అది ఎట్లు అది ఎలాగా ఆ విషయం ఏమిటో చెప్పండి తర్వాత కర్మ అంటే ఏమిటి కింగ్ కర్మ పురుషోత్తమ ఎందుకంటే కర్మ అనేది దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నేనున్నాను నేను కర్తనా కానా ఈ కర్మ అనేది అసలు ఏమిటది అది ఎలాగ నిర్వర్తింపబడుతుంది దానివల్ల ఫలం వస్తే ఎలా వస్తుంది ఈ కర్మక్షేత్రము చాలా గహనమైన విషయం శ్రీకృష్ణుడు అన్నాడు చోట గహన కర్మణో గతి the movement of action, the results of action, etc., are very complex. Gahana, unfathomable. Gahana means unfathomable. You cannot fathom it. People say you are unhappy because of that. Today you are doing this, tomorrow you will get it. Like that, they go on predicting as if they have seen all it. They are predicting just out of the hat, they are predicting. Sri Krishna himself said, You cannot pinpoint like that. You cannot connect dots like that. There, because there are infinite dots, and every dot is interconnected with every other dot. How are you going to make connections? It is very complex. That in the field of karma. So, anyway, Arjuna he wants to know what is this karma? How does it operate? Because our lives are driven by actions and their results. So that is the entire life is the field of action and its results so how does it operate please elaborate upon it like that అర్జునుడు అడుగుతున్నాడు కింగ్ కర్మ పురుషోత్తమ హే పురుషోత్తమ అంటే పురుష భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు పురుషుడు అంటే చేతను చేతనమైన తత్వానికి పురుష అని పేరు ఆయన పురుషోత్తముడు ఈ పురుషోత్తమ శబ్దం మీద బోళ్ళంత వ్యవస్థ ఉంది భాష్యకారులు ఏదో చెప్తారు మీరు వింటూనే ఉంటారు పురుషోత్తమ పురుషోత్తమ అనే పాటలు కూడా ఉన్నాయి సో రోజు వినీదే ఎవరైనా అడిగితే పురుషోత్తమ అంటే ఏమిటండి పురుషోత్తమ అని అలాగే ఆయన గింజుకుంటాడు పురుషోత్తమ అంటే తెలియకపోవడం ఏంటి మాకు ఎప్పటి నుంచో తెలుసు అని కూడా అంటారు చాలామంది మేము ఎప్పుడు రోజు వినిదే పురుషోత్తమ అనేది బట్ స్టిల్ కొంచెం జటిలంగానే ఉంటుంది అది దాన్ని భాష్యకారులు వివరిస్తారు చూద్దాము శ్రీకృష్ణుణ్ణి హే పురుషోత్తమ అని సంబోధించి అధిభూతంచ కిం ప్రోక్తం ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి పృథివీ వాయు ఆకాశములు అని పంచభూతములు ఉన్నాయి ఈ పంచభూతములు ఎక్కడున్నాయి మన జగత్తంతా పాంచభౌతికమే పంచభూతములతో నిర్మాణమైనదే ఈ దేహం కూడా అధ్యాత్మం అని ఇప్పుడే అన్నాం కదా దేహము నందు అని ఆ దేహము కూడా పంచభూతములతోటే నిర్మాణమై ఉన్నది సో ఎటు చూసినా ఈ పంచభూతాలు అవే కనపడుతున్నాయి వాటి యొక్క తత్వమేమి అని అడుగుతున్నాడు తర్వాత అధిదైవం కిముచ్యతే ఇప్పుడు ఈ ప్రతిభూతమునందు ఒక దేవత యొక్క చైతన్యతత్వము గలదు ఇప్పుడు గంగా నది అంటే ఆపహ అనే ఒకనొక భూతము కానీ ఈ భూతము యొక్క అంతర్యామిగా ఆపహ అనే ఒక one of the five elements దానికి అంతర్యామిగా ఒక చేతనతత్వము గలదు ఇది మహర్షుల యొక్క విషన్ మహర్షులు ఏమన్నారంటే there is no dead matter in this universe ఒక French philosopher used to be there by name Descartes that French philosopher, he postulated that the universe consists of dead matter. It's all dead matter. You look around, it is all dead matter. Like that he postulated. But then uh, the rishis, the sages, they postulated differently. They said there is no dead matter. You are unable to see through the appearances. So it is an intelligent universe universe is not a dead matter it is what intelligent universe there was a great astronomer called Fred Hoyle and he wrote a book called intelligent universe ఆ బుక్లో ఆయన ప్రపోజిషన్ డిస్కస్ చేశాడు ఇసి సూర్యుడి నుంచి అంత శక్తి మనకు ఎలా వస్తుంది అంటే సూర్యుని గర్భంలో అంటే కోర్లో హైడ్రోజన్ గ్యాస్ అనే ఫ్యూయల్ ఉంది ఆ ఫ్యూయల్ మండి మనకి ఈ శక్తి అంతా సూర్యుడి నుంచి వస్తుంది ఇప్పుడు అయితే ఈ hydrogen gas which is in the core of the sun which is burning which is getting consumed it gets converted to helium etcetera in a nuclear reaction giving rise to so much energy so that that entire process it uh, you may call it it is a dead matter but uh, fred hoyle uh, he looked at it as a power which is very intelligent the intelligent power when you say intelligent it is not dead anymore it is alive therefore this entire universe prithvi the globe it is going round the sun even while rotating around itself across an axis, a, around an inclined axis, not exactly vertical, slightly inclined axis. All of this is intelligence. There is intelligence in every movement. There is so much intelligence. The uh, hot sun was there till yesterday. That was intelligence because, because of which we had a good rain today. There is intelligence in everything. And uh, the entire universe is an intelligent universe, which means what? Though it appears as a dead matter, the foundation of this entire universe is Chaitanyam. Therefore, Pruthivi is a devata. Pruthivi devata. Apaha devata. Apaha waters are devata. So everything is the there. the Suryo devata. Chandrama devata. Prithvi Devata, Agnir Devata, Vayur Devata. All of these appear as dead matter. కానీ అవన్నీ కూడా దేవతలు ఆ దేవతాతత్వము what is that adhidaivam what is that please explain it to me అని అడుగుతున్నాడు adhidaivam then adhiyajna what is yajna yajna is there. Yajna is a very superficially understood as a ritual. But then uh, it has a very, uh, very all encompassing meaning. It's a wider meaning it has. The sun is doing yajna, the wind is blowing across, it is doing yajna. The clouds are doing yajna. Just now, the clouds were doing a marvelous yajna. You see the cuckoo, it was so happy because it has received plentiful of water because it was struggling for water today morning the same cuckoo was struggling for water now it is very happy because it got its water so the clouds have done yajna even the cuckoo is do, cuckoo or cuckoo how do you call it cuckoo okay so even the cuckoo is doing yajna because it is sending those melodious notes across making our hearts jump with joy does it happen to you or doesn't happen? When you hear the cuckoo's <laughs> sound, does it, does it happen to you? you? You must be a sahurdaya, enjoying that. Uh, so it is doing yajna, it is giving happiness to you. You are the Ishvara, you are the divinity, and it is making you happy. Means it is doing yajna. The trees, they are doing yajna. Every fruit that you enjoy is the yajna of a tree. So, like this, this yajna is all pervading. So that yajna the yajna క్షేత్రం ద ఫీల్డ్ ఆఫ్ యజ్ఞ హే Srikrishna please explain it to me అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ ఇంకా చిత్రం ఏమంటే ఈ యజ్ఞం యజ్ఞశాలలోనే లేదు ఈ దేహంలో ఉందంటాడు అలా శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ దేహంలోనే ఉంది యజ్ఞం అన్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి ఈ మాటలు దేనికోసం కీర్తి ప్రతిష్టల కోసం మాట్లాడుతున్నాము లేకపోతే డబ్బు కోసం మాట్లాడుతున్నాము అంటే అది యజ్ఞం కాదు కీర్తి ప్రతిష్టలు అక్కర్లా డబ్బు అక్కర్లా పది మందికి చక్కగా నాలుగు మాటలు సత్సంగం కోసం మాట్లాడుతున్నాము యజ్ఞం అయిపోయింది మైకు లేకున్నా కూడా యజ్ఞమే మైకు ఉంటే మరీ యజ్ఞం కాబట్టి ఈ దేహంలో యజ్ఞం ఉన్నది ఇప్పుడు గాలి పీల్చారనుకోండి యజ్ఞం గాలి విడిచిపెడితే యజ్ఞం సో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం జుహ్వతి ప్రాణాయామ పరాయణా అని మీకు నాలుగో అధ్యాయంలో ఆ యజ్ఞాన్ని వర్ణించారు ప్రాణాయామము అదొక యజ్ఞము కాబట్టి ఈ విధంగా ఈ దేహంలో కూడా యజ్ఞం అనేది ప్రసిద్ధంగా ఉన్నది దానిని కొంచెం వివరించవలసినది హే శ్రీకృష్ణ హే మధుసూదన చక్కటి address Madhusudana Srikrishna is called Madhusudana this I will explain in English Madhusudana you see you just imagine this uh, person from the forest whose uh, profession is to collect honey. So he goes around to the every nook and corner of the forest and he locates this, uh, what is that? A comb, honey comb. He locates it at the top of the tree and then uh, carefully he approaches it. Sometimes with a risk to his life. He, if he falls, he will die. But still he manages to reach that spot where this honeycomb is hanging and cautiously drives away the honey bees and then collects the honey. Under some honey, 10 ml is collected, goes elsewhere, another 100 ml collected. Like that, by the end of the day, he collects a kg or two and he offers to you. So, the one who collects honey, he is called Madhusudanaha. Sudana is the one who collects honey, who is always looking at honey, gathering honey, and distributing honey. He is the Madhusudana, right? So, same way, Bhagavan is Madhusudana. You know why? Madhuvatartayate. Vanta Ramamayam. So, Madhuvata Madhuvatartayate. Did you hear this mantra from Rigveda and also from Yajurveda? You look at these winds. These winds, eh, they are going all around. You look at the wind, one time it blows from left to right. Then it blows from left to right to left. You close this window, uh, thinking that this is the direction of the wind. Then that window you have to close. It is blowing left and right, hot and cold, you know, blow hot to <laughs> blow cold. These winds, in doing so, they are creating madhu, anandam. Madhu is joy. Did you not experience the joy of Vata just now? Madhu Vata Rutayate Madhu Ksharanti Sindhavaha. The rivers, they are flowing. Even while flowing, they are distributing Madhu to all life. Madhu Naktamutoshasi Madhumat Parthivagum Rajaha. Naktam, the night, is Madhu. You know why? Because you had some nice hot food and went to sleep and slept happily. Naktam, Madhu. Ushasi, it was 5 o'clock. And you wake up, the atmosphere is so serene, calm and quiet. And uh, that quietude is very contagious. It uh, pervades your own heart. Automatically, without any effort, you discover that quietude in your heart. Because of the quietude all around, that is called ushas, early morning. And uh, that is the time when the birds wake up and they started making their chirping sounds. And even the uh, trees, they are moving their heads in a, in a, sm- in a smooth breeze, welcoming the sun. So, ushas, it is all madhu. Madhu means joy. Madhunakta mutoshasi, madhumat parthiva vagum rajaha. You look at the clay that is there. The clay is madhu because all the fruits and all the um, crops they are all originating from the clay. Therefore, the dust of the earth is madhu. There is madhu in that dust. Madhu matparthivagum madhudyaurastu pita. The sun is the father of the entire life forms. And the dyuloka, the intergalactical space, that is madhu it is sending madhu in our direction in the form of the life uh, giving life sustaining sun rays